చిన్న చేతికి రెండు ఉయ్యాలో సన్నపు గాజులు ఉయ్యాలో చిన్న చేతికి రెండు ఉయ్యాలో సన్నపు గాజులు ఉయ్యాలో అవి నా చేతికి ఉయ్యాలో చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో అవి నా చేతికి ఉయ్యాలో చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమ ఉయ్యాలో చందనపు రంగులు ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో చందనపు రంగులు ఉయ్యాలో వినాచవులకు ఉయ్యాలో కమ్మలయ్యి మెరిసే ఉయ్యాలో వినాచవులకు ఉయ్యాలో కమ్మలయ్యి మెరిసే ఉయ్యాలో ఇచ్చిండు ఉయ్యాలో బంతి పువ్వు బారులు ఉయ్యాలో ఇచ్చిండు ఉయ్యాలో బంతి పువ్వు బారులు ఉయ్యాలో దోసిల్లో రత్నాలు బిల్లలే ఉయ్యాలో బ్రహ్మదేవుడిచ్చే ఉయ్యాలో బంగారు రేకులు ఉయ్యాలో బ్రహ్మదేవుడిచ్చే ఉయ్యాలో బంగారు రేకులు ఉయ్యాలో అవి నా నడుముకు ఉయ్యాలో రింగుల వడ్డన ముయ్యాలో విష్ణుమూర్తి ఇచ్చే ఉయ్యాలో ఇంపైన వంకులు ఉయ్యాలో పగడంబులుయ్యాలో వెంకటేశుడిచ్చే ఉయ్యాలో పొదలు ఉయ్యాలో సన్న జాజులు అల్లి ఉయ్యాలో మల్లె పూల పొదలు ఉయ్యాలో సన్న జాజులు అల్లి ఉయ్యాలో పార్వతీ పూజకు ఉయ్యాలో బయలల్లె పడతులు ఉయ్యాలో పార్వతీ పూజకు ఉయ్యాలో బయలల్లె పడతులు ఉయ్యాలో కాత్యాయని పూజకు ఉయ్యాలో కాంతలంతా గదిలే ఉయ్యాలో కాత్యాయని పూజకు ఉయ్యాలో కాంతలంతా గదిలే ఉయ్యాలో కాత్యాయని పూజకు ఉయ్యాలో